ఏం స్థితి కిం ఏం ప్రవర్తితం చక్రం సర్వేణానువర్తనీయం ఆహోస్విత్ పూర్వోక్తకర్మయోగానుష్ఠానోపాయ ప్రాప్యాం అనాత్మవిద్యా జ్ఞానయోగేన ఏవ నిష్టాం ఆత్మవిద్భిః సాంఖ్యైః అనుష్ఠేయాం అప్రాప్తేన ఏవ ఇతి ఏవమర్థం అర్జునస్య ప్రశ్నం ఆశంక్య स्वयमेव वा शास्त्रार्थस्य विवेकप्रतिपत्त्यर्थम् एतम् वै तमात्मानम् विदित्वा निवृत्तमिथ्याज्ञानाः सन्तो ब्राह्मणा मिथ्याज्ञानवद्भिरवश्यम् कर्तव्येभ्यः पुत्रैषणादिभ्यो व्युत्थायाथ भिक्षाचर्यम् शरीरस्थितिमात्रप्रयुक्तम् चरन्ति न तेषामात्मज्ञाननिष्ठा व्यतिरेकेणान्यत् कार्यमस्ति बृहदारण्यक उपनिषत् त्रि पञ्च एकः इति एवम् श्रुत्यर्थम् इह गीताशास्त्रे प्रतिपादयिषितम् आविष्कुर्वन् आह भगवान् यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यम् न विद्यते यस्तु साङ्ख्य आत्मज्ञाननिष्ठ आत्मरतिः आत्मनि एव रतिः न विषयेषु यस्य स आत्मरतिः एव स्यात् भवेदात्मतृप्तः च ఆత్మనా ఏవ తృప్తో న అన్నరసాదినా మానవో మనుష్య సన్యాసీ ఆత్మని ఏవ చ సంతుష్ట సంతోషో హి బాహ్యార్థలాభే సర్వస్య భవతి తమనపేక్ష్య ఆత్మని ఏవ చ సంతుష్ట సర్వతో వీతతృష్ణ ఇతి ఏతత్ య ఈదృశ ఆత్మవిత్ తస్య కార్యం కరణీయం న విద్యతే న అస్తి ఇత్యర్థః